किञ्च यो मामजमनादिम् च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समत्येषु सर्वपापैः प्रमुच्यते यो माम् अजम् अनादिम् च यस्मात् अहम् आदिः देवानाम् महर्षीणाम् च न मम अन्यः आदिः विद्यते अतः अहम् अजः अनादिश्च అనాదిత్వం అజత్వే హేతు తమ్మాం అజం అనాదించయో వేత్తి విజానాతి లోకమహేశ్వరం లోకానా మహాంతం ఈశ్వరం తురీయం అజ్ఞానతత్కార్యవర్జితం అసమ్మూఢ సమ్మోహవర్జిత స మర్త్యేషు మనుష్యేషు సర్వపాపై సర్వై పాపై మతిపూర్వామతిపూర్వకృతై ప్రముచ్యతే ప్రమోచ్యతే